నీ ఊహల్లో నా పయనం నీ శ్వాసే నా జీవితం నీ ఊహల్లో నా పయనం నీ శ్వాసే నా జీవితం ఉదయములో సంధ్యలలో ఓ ఓ హృదయములో బంధములో నీ అసకునే అంకితం నీ ఊహల్లో నా పయనం నీ శ్వాసే నా జీవితం తగిలే ఆ వీచే చిరుగాలులు తగిలే ఆ వీచే చిరుగాలులు మన సంతోషంలో మనం మన సంతోషంలో మనం అలా పాటగా సాగుతున్న నృత్యంలో ఆ బాట అడ్డు వచ్చింది తనకై వేచి ఉన్న నా ప్రాణం తనతో సాగే నా ప్రయాణం తనకై వేచి ఉన్న నా ప్రాణం తనతో సాగే నా ప్రయాణం కలగా మిగిలి ఉన్న సంతోషం పామై బుసలు కొట్టు నా దాహం నీటి చుక్క లాంటి నా ప్రాణం రక్తకు రక్తపు బొట్టు అయిన ఈ తరుణం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఒంటరితనంలో భయం గుండె ముక్కలతో ఆడుకుంది సరిహద్దు వేసెనే నీ మౌనం నా గుండెను రగిలించెను పాపం సరిహద్దు వేసెనే నీ మౌనం నా గుండెని రగిలించెను పాపం లోకం లాంటి మూర్ఖత్వం మనదరికి చేరినే ఈ క్షణం లోకం లాంటి మూర్ఖత్వం మనదరికి చేరినే ఈ క్షణం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ oh oh oh oh oh